తథా చ సతి ఇదమపి సమర్థం వచనం యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి యజ్ఞాత్వా యజ్ఞానం తైః ఉపదిష్టం అధిగమ్య ప్రాప్య पुनः भूयो मोहम् एवम् यथा इदानीम् मोहम् गतः असि पुनः एवम् न यास्यसि हे पाण्डव किञ्च येन ज्ञानेन भूतानि अशेषेण ब्रह्मादीनि स्तम्भपर्यन्तानि द्रक्ष्यसि साक्षात् आत्मनि ప్రత్యగాత్మని మత్సంస్థాని ఇమాని భూతాని ఇది అథో అపి మయి వాసుదేవే పరమేశ్వరే చ ఇమాని ఇది క్షేత్రజ్ఞేశ్వరైకత్వం సర్వోపనిషత్ప్రసిద్ధం ద్రక్ష్యసి ఇత్యర్థః